కేన కేన ధర్మేణ విశిష్టే త్వయి సర్వమిదం ప్రోతం ఇది ఉచ్యతే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోः ప్రణవः సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం నృషు రస అహం అపాం యः సారः స రస తస్మిన్ రసభూతే మయి ఆప ప్రోత ఇత్యర్థः एवं सर्वत्र यथा अहम् अप्सु रस एवम् प्रभा अस्मि शशिसूर्ययोः प्रणव ओङ्कारः सर्ववेदेषु तस्मिन् प्रणवभूते मयि सर्वे वेदाः प्रोताः तथा खे आकाशे शब्दः सारभूतः तस्मिन् मयि खम् प्रोतम् तथा पौरुषम् पुरुषस्य भावो यतः पुं बुद्धिः नृषु तस्मिन् मयि पुरुषाः प्रोताः